ప్రార్థన అంటే అడగటం జవాబు అంటే పొందటం ప్రార్థన అంటే వెదకటం జవాబు అంటే దొరకటం ప్రార్థన అంటే తట్టటం జవాబు అంటే తలుపు తీయబడటం ప్రార్థన మనకు ఊపిరి లాంటిది ప్రార్థన పైకి వెళ్తే కృప క్రిందికి దిగి వస్తుంది పరలోకపు శక్తిని భూలోకానికి దింపగలిగేది ప్రార్థనే ప్రార్థించడానికి మనం మోకాళ్ళు వంచితే వినడానికి దేవుడు తన చెవిని వంచుతాడు ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది నలిగిన హృదయాలకు శాంతిని చేకూరుస్తుంది అది మనలను శుద్ధి చేస్తుంది కూడాను ప్రభు చేసింది ఆయన చేయమన్నది ప్రార్థనలో మనం ఏమి చెబుతామన్నది ముఖ్యం కాదు గాని దేవుడు మనతో ఏమి చెబుతాడన్నదే ముఖ్యం హృదయపు లోతుల్లో నుండి వచ్చే ప్రార్థనే పరలోక ద్వారాలు తెరుచుకునేలా చేస్తుంది దైవశక్తితో ప్రార్థించి జవాబు పొందుదాము